ఇచ్చినటువంటి అతిథుల్ని సత్కరించుకోవడం కూడా మన కనీస కర్తవ్యం అతిథుల్ని సత్కరించవలసిందిగా తెలుగు భాగవతం డాట్ ఆర్ అధ్యక్షులు శ్రీ సాంబశివరావు గారిని కోశాధికారి శ్రీ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను